చేరినప్పుడు ఒక ధ్వని ఇలా వినిపించింది ఈ అగ్నిలోనూ దాని పరిసరాలలోనూ ఉన్నవాడు శుభాలు కలవాడు అల్లాహ్ పరిశుద్ధుడు సకల లోకాలకు ప్రభు మూసా ఇదిగో నేను అల్లాను సర్వశక్తివంతుడను వివేకవంతుడను ఏది నీవు కొంచెం నీ చేతికర్రను విసరివెయ్యి ఆ చేతికర్ర పాము మాదిరిగా కదలాడుతూ ఉండటం చూడగానే మూస వెన్ను చూపి పారిపోయాడు వెనుకకు తిరిగి అయినా చూడలేదు మూసా భయపడకు నా సన్నిధిలో ప్రవక్తలు భయపడరు తప్పు చేసిన వారు తప్ప దుష్కార్యం చేసిన తరువాత అతను గనక దాన్ని సత్కార్యంగా మార్చుకుంటే అప్పుడు నేను క్షమించే కరుణామయుణ్ణి కొంచెం నీ చేతిని చొక్కాలోకి దూర్చు అది మెరిసిపోతూ ఎలాంటి బాధ లేకుండానే బయటికి వస్తుంది ఇవి తొమ్మిది సూచనలలోనివి ఫిరౌరు వద్దకు అతడి జాతి ప్రజల వద్దకు తీసుకుపోయేందుకు ఇవ్వబడినవి వారు పరమ దుర్మార్గులు فلما جاءتهم آياتنا مبصرة قالوا هذا سحر مبين وجحدوا بها واستيقنتها أنفسهم ظلما وعلوا فانظر كيف كان عاقبة المفسدين కాని స్పష్టమైన మా సూచనలు వారి ముందుకు వచ్చినప్పుడు వారు ఇది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 నాకు సలహా ఇవ్వండి నేను ఏ విషయంలోనూ మిమ్మల్ని సంప్రదించకుండా నిర్ణయం తీసుకోను దానికి వారు ఇలా సమాధానం చెప్పారు మేము బలవంతులం పోరాడగలవారం అయితే నిర్ణయం మాత్రం మీ చేతులలో ఉన్నది ఏ ఆజ్ఞ ఇవ్వాలో స్వయంగా మీరే ఆలోచించుకోండి రాణి ఇలా అన్నది రాజులు ఏ దేశంలోనైనా జొరబడినప్పుడు దానిని వారు నాశనం చేస్తారు అక్కడి గౌరవనీయులను అవమానిస్తారు వారు చేసేది ఇదే నేను వారి వద్దకు ఒక కానుకను పంపిస్తాను తరువాత నా దూతలు ఏమి జవాబు తీసుకువస్తారో చూస్తాను فلما جاء سليمان قال أتمدونني بمال فما آتاني الله خير مما آتاكم بل أنتم بهديتكم تفرحون ارجع إليهم فلنأتينهم بجنود لا قبل لهم بها ولنخرجنهم منها أذلة وهم صاغرون అతడు సులైమాను వద్దకు చేరుకున్నాడు అప్పుడు సులైమాను ఇలా అన్నాడు ఏమిటి మీరు ధనం ఇచ్చి నాకు సహాయం చేయదలుచుకున్నారా దేవుడు మీకు ఇచ్చిన దానికంటే నాకు ఇచ్చినది ఎంతో ఎక్కువ మీ కానుకను మీరే అనుభవించండి ఓ దూత నిన్ను పంపిన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 జ్ఞానం కల ఒకతను ఇలా అన్నాడు మీరు కళ్ళు మూసి తెరిచేలోగా నేను దానిని తీసుకువస్తాను సులైమాను తన ముందు సింహాసనం పెట్టబడటం చూడగానే ఇలా అరిచాడు ఇది నా ప్రభు అనుగ్రహం నేను కృతజ్ఞతలు తెలుపుతానో లేక కృతజ్ఞుడనైపోతానో పరీక్షించడానికి ఆయన ఇలా చేశాడు ఎవడైనా కృతజ్ఞతలు తెలుపుకుంటే అతని కృతజ్ఞతలు అతనికే లాభదాయకమవుతాయి అలా చేయకుండా ఎవడైనా కృతజ్ఞతకు పాల్పడితే నా ప్రభువు నిరపేక్షాపరుడు తనంతట తానే ధనుడైనవాడు قال نكروا لها عرشها ننظر أتهتدي أم تكون من الذين لا يهتدون فلما جاءت قيل أهكذا عرفك قالت كأنه هو وأوتينا العلم من قبلها وكنا مسلمين وصدها ما كانت تعبد من دون الله إنها كانت من قوم كافرين సులైమాను ఇలా అన్నాడు మెదలకుండా ఆమె సింహాసనాన్ని ఆమె ముందు పెట్టండి సరైన విషయానికి చేరుతుందో లేక రుజుమార్గం పొందని వారిలోనే ఉండిపోతుందో చూద్దాము రాణి వచ్చినప్పుడు ఆమెను నీ సింహాసనం ఇలాంటిదేనా అని అడగబడింది దానికి ఆమె ఇది అచ్చంగా అలాంటిదే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 తోటలను ఎవరు పండించారు వాటిలోని చెట్లను మొలిపించటం మీకు సాధ్యమయ్యే పని కాదు అల్లాతో పాటు మరొక దేవుడు కూడా ఎవడైనా ఉన్నాడా ఈ పనులలో పాలు పంచుకోవడానికి లేడు కాని వారే రుజుమార్గం నుండి తొలగిపోతున్నారు أمن جعل الأرض قرارا وجعل خلالها أنهارا وجعل لها رواسي وجعل بين البحرين حاجزا أإله مع الله భూమిని నివాస స్థలంగా చేసినవాడు ఎవడు అందులో నదులను ప్రవహింపజేసినవాడు ఎవడు దాని మీద పర్వతాల మేకులను పాతినవాడు ఎవడు రెండు రకాల జలధుల మధ్య అడ్డుతెరలను పెట్టినవాడు ఎవడు అల్లాతో పాటు మరొక దేవుడు కూడా ఎవడైనా ఉన్నాడా ఈ పనులలో పాలు పంచుకోవడానికి లేడు కాని వారిలో అనేక మందికి తెలియదు أمن يجيب المضطر إذا دعاه ويكشف السوء ويجعلكم خلفاء الأرض أإله مع الله قليلا ما تذكرون బాధితుడు మొరపెట్టుకున్నప్పుడు అతని మొరను ఆలకించి అతని బాధను తొలగించేవాడు ఎవడు భూమిపై మిమ్మల్ని ప్రతినిధులుగా చేసినవాడు ఎవడు అల్లాతో పాటు ఈ పనులు చేసే మరొక దేవుడు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 كتاب مبين కాని పరలోకం గురించిన జ్ఞానమే వారి నుండి కనుమరుగైపోయింది కాదు దానిని గురించి వారు సంశయములో పడిపోయారు కాదు వారు అసలు ఆ విషయం పట్ల అంధులైపోయారు ఆ సత్య తిరస్కారులు ఇలా అంటారు మేము మా తాత ముత్తాతలు మట్టిలో కలిసిపోయిన తరువాత కూడా నిజంగానే మమ్మల్ని సమాధుల నుండి లేపటం జరుగుతుందా ఇలాంటి వార్తలు ఎన్నో మాకు కూడా అందించబడ్డాయి పూర్వం మా తాత ముత్తాతలకు కూడా అందించబడుతూ ఉండేవి కాని ఇవి మేము పూర్వకాలం నుంచి వింటూ వస్తున్న కట్టుకన్లు మాత్రమే ఇలా అను భూమిపై తిరిగి చూడండి నేరస్తులకు ఎటువంటి గతి పట్టినదో ఓ ప్రవక్త వారి స్థితిని గురించి బాధపడకు వారి కుట్రల విషయంలో వ్యధ చెందకు వారు నీవు చెబుతున్నది నిజమే అయితే ఈ బెదిరింపు ఎప్పుడు నెరవేరుతుంది అని అడుగుతారు ఇలా అను మీరు ఏ శిక్షను గురించి తొందరపడుతున్నారో అందులోని ఒక భాగం మీ సమీపంలోనికే వచ్చి ఉందన్న ఆశ్చర్యము లేదు యథార్థం ఏమిటంటే నీ ప్రభువు ప్రజల పట్ల ఎంతో అనుగ్రహం కలవాడు కాని చాలామంది కృతజ్ఞతలు తెలుపరు వారి హృదయాలు తమలో ఏవి దాచి ఉంచాయో మరేవి బహిర్గతం చేస్తున్నాయో నిస్సందేహంగా నీ ప్రభువునకు బాగా తెలుసు ఆకాశంలో భూమిలో దాగి ఉన్న ఏ వస్తువు అయినా ఒక స్పష్టమైన గ్రంథంలో వ్రాయబడకుండా లేదు إن هذا القرآن يقص على بني إسرائيل أكثر الذي هم فيه يختلفون وإنه لهدى ورحمة للمؤمنين إن ربك يقضي بينهم بحكمه وهو العزيز العليم فتوكل على الله إنك على الحق المبين إنك لا تسمع الموتى ولا تسمع الصلاة ثم الدعاء إذا ولوا مدبرين وما أنت بهاد العمي عن ضلالتهم إن تسمع إلا من يؤمن بآياتنا فهم مسلمون إسرائيل ಸಂತತಿವಾರು విభేదిస్తూ ఉన్న విషయాల వాస్తవం ఏమిటో ఈ ఖురాను వారికి ఎక్కువగా తెలియజేస్తోంది ఇది విశ్వసించే వారికి మార్గదర్శకత్వం కారుణ్యమును నిశ్చయంగా ఇలాగే నీ ప్రభు వీరి మధ్య కూడా తన ఆజ్ఞ ద్వారా తీర్పు చేస్తాడు ఆయన ఎంతో శక్తివంతుడు అన్నీ ఎరిగినవాడును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 ఇలా మాట్లాడుతుంది ప్రజలు మా వాక్యాలను విశ్వసించలేదు ఆ రోజును గురించి కొంచెం ఆలోచించు అప్పుడు మేము ప్రతి సముదాయం నుండి మా వాక్యాలను తిరస్కరించే ఒక్కొక్క జన సమూహాన్ని సమీకరిస్తాము ఆపై వారిని వారి వారి తరగతుల ప్రకారం అంతస్తుల వారీగా ఒక క్రమ పద్ధతిలో ఉంచటం జరుగుతుంది చివరకు అందరూ వచ్చేసిన తరువాత వారి ప్రభు వారిని ఇలా అడుగుతాడు మీరు నా వాక్యాలను శాస్త్రీయ పరిశీలన చేయకుండానే ఇట్టే తిరస్కరించారు ఇది కాక మీరు చేసింది ఏమిటి వారు చేసిన దుర్మార్గం వల్ల శిక్షకు సంబంధించిన వాగ్దానం వారి విషయంలో నెరవేరుతుంది అప్పుడు వారు ఏమీ మాట్లాడలేదు వారు విశ్రాంతి పొందటానికి మేము రాత్రిని సృష్టించాము మేము పగటిని ప్రకాశవంతంగా చేశాము వారి బుద్ధికి ఈ విషయాలు తట్టేవి కావా విశ్వసించే వారికి ఇందులో అనేక సూచనలు ఉండేవి ويوم ينفخ في الصور ففزع من في السماوات ومن في الأرض إلا من شاء الله وكل أتوه داخرين وترى الجبال تحسبها جامدة وهي تمر مر السحاب